ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణా గణపతి హవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్ఠానం శ్రీమహాగణాధిపతయే अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यत्रज्ञञ्चापि माम् दिक्ति सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ञानम् मतम् मम జ్ఞానం అంటే ఇది క్షేత్రజ్ఞుల యొక్క వివేకపూర్వకమైన జ్ఞానము ఏ జ్ఞానం ఇంకా మిగతా జ్ఞానాలన్నీ అపరావిద్యలు సంసారంలో కొనసాగటానికి ఉపయోగపడేవే తప్ప సంసార బంధం నుండి విముక్తి ఇచ్చేది సంసార బంధం నుండి విముక్తి అంటే క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము కలగాలి వివేక జ్ఞానం ఉండాలి ఇప్పుడు మీకు మనస్సులో ఏదైనా భయం ఉందనుకోండి భయం నిజంగా లోకంలో ఉంటాయి దానికి దృష్టాంతంగా చెప్తున్నాను ఈ భయము ఆత్మస్వరూపం నుండి ఉండదు క్షేత్రము నుండే ఉంటుంది క్షేత్రం అంటే మనస్సు మనస్సు నుండే ఉంటుంది భయం స్వరూపానికి ఏమి ఉండదు భయం తెలుస్తూ తెలుస్తూ ఉంటుందా మీకు భయం వస్తే మీకు భయం తెలుస్తూ ఉంటుందా కాబట్టి మీ స్వరూపము ఆ తెలివి భయం తెలుస్తూ ఉంటుంది కాబట్టి భయము తెలివి తెలుస్తూ ఉంటుంది కనుక స్వరూపంలో భాగం కాదు నేయమే తెలియబడేది ఇప్పుడు ఈ భయం నుంచి విముక్తి కావాలి భయం మీద ఉపన్యాసం ఇచ్చే ఉపయోగం ఉంది భయం నుంచి విముక్తి కావాలి అది ఎల్లకి భయం నుంచి విముక్తి కావాలి భయం నుంచి విముక్తి మీకు ఎలా కలుగుతుంది సపోజ్ మీరు తాయెత్తు పట్టుకున్నారు అనుకోండి విముక్తి కలుగుతుందా కలుగుతుందా కలుగుతుంటాను ఎస్కేప్ అంటే ఏమిటి ఎస్కేప్ అంటే పారిపోవటం పారిపోవడం అంటే ఎలా ఉంటుంది పారిపోవడం అంటే ఎలా ఉంటుంది భయం వేస్తుంది అనుకోండి పారిపోయారు అప్పుడు మీ గదిలో ఏదో నీడని చూసి దెయ్యం అనుకుని అక్కడి నుంచి పారిపోయారు ఆ గదిలో పారిపోయారు ఆ భయం సమస్య పరిష్కారం అవుతుందా ఎప్పటికైనా అవుతుందా అవదు ఎందుకంటే ఎక్కడికి పారిపోతారు ఏం లేదు మళ్ళీ వెనక్కి రావాలి కదా కమ్ బ్యాక్ ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇంటికి అద్దె ఇల్లు ఈ ఇల్లు ఇల్లుకి ఇంకో ఇంటికి వెళ్ళారు అక్కడ ఈ భయం కొనసాగుతుంది ఇంకో రూపంలోనైనా లేక అదే రూపంలో కొనసాగుతుంది లేదా మరో రూపంలో కొనసాగుతుంది భయం నుంచి పారిపోకూడదు తర్వాత భయ నివారణ కోసం మీరేవో ఆలం పెట్టుకోవడం రత్న ఉంగరాలు పెట్టుకోవడం కాయస్సులు పెట్టుకోవడం ఇలాంటివి ఏవో చేస్తే ఏదో మీరు గతానుగతిగా లోక అన్నట్టు లోకంలో ఎవడో మొదలుపెట్టాడు మీరు కూడా ఆ దారిని వెళ్తున్నారని అనిపిస్తుంది అది కూడా ఎస్కేప్ అవుతుంది ట్రైన్ టు ఎస్కేప్ ఏం చేయాలి ముందు ఎక్కడున్నారో అక్కడ ఉండాలి భయం వస్తున్నారు ఉండి ఆ భయమును పరిశోధి మీ మనస్సుని వాటి చేయకపోవడం వల్లనే మనం సంసారంలో ఉన్నాము మనస్సుని వాచ్ చేయటం ప్రారంభిస్తే సంసారం నుంచి బయటకు కాబట్టి ఆ భయాన్ని వాచ్ చేయాలి పరిశీలించి చేయాలి లోపలే భయం లోపల ఉంటుంది బయట ఉండదు అది ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఆ భయంలో ఆ భయము మీకు అండర్గో మ్యూటేషన్ అంటారు మ్యూటేషన్ అంటే అది మారిపోతుంది అది ఆ భయము అనేది మారిపోయి భయం అవుతుంది ఇంకా మళ్ళీ ఎప్పటికీ మీకు భయం అనేది మిమ్మల్ని కామన కూడా అటువంటిది ఇది కూడా క్షేత్రధర్మం క్షేత్రకి యొక్క స్వరూపంలో ఉండవు ఏమి కాబట్టి ఈ విధంగా మీరు ఆత్మవిచారం ఇది దీని పేరే ఆత్మవిచారం ఈ విధంగా ఆత్మవిచారం రిలేషన్షిప్ ఉంటుంది రిలేషన్ భర్త తండ్రి కొడుకు ఇటువంటి రిలేషన్స్ ఉంటాయి ఈ సంబంధాలు మానవీయ సంబంధాలు అంటారు కదా వీటిల్లో మనసు చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇళ్ళలో సమస్యలు ఇమోషనల్ గా చాలా గాయపడి హర్ట్ అయ్యి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మీరు మళ్ళీ ఎస్కేట్ ఇస్ నాట్ ఈ దుఃఖము ఈ హర్ట్ మనస్సు గాయపడుట ఇత్యాదులు దశల ధర్మాలు దశలతో ధర్మాలు కాదు నేను తెలుస్తూ ఉంటాయి వ్యక్తిని తెలుస్తూ ఉంటుంది హక్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీకు దర్శన ధర్మం దర్శన ధర్మాలు కావు కాబట్టి ఆ విషయాన్ని గమనించి మీరు ఆ రిలేషన్లను మీరు పరిశీలించినట్లయితే ఈ రిలేషన్లు అహంకారము నడిపిస్తోంది ఈగో నడిపిస్తోంది అని మీకు అర్థం ఇది ద మూమెంట్ ఆఫ్ ఈగో మీరు ఏ రిలేషన్ అన్నా ఇది మూమెంట్ ఆఫ్ ఈగో నా భార్య అన్నాడంటే ఇస్ మూమెంట్ ఆఫ్ ఈగో నా కొడుకు అన్నాడంటే is moment of ego ego moment వాడు నా చెప్పిన మాట వింటలేదు అన్నాడంటే ఇస్ మూమెంట్ ఆఫ్ ఈగో వాడు నాకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నాడంటే ఇస్ మూమెంట్ ఆఫ్ ఈగో మీరు ఆ మూమెంట్ ఆఫ్ ఈగో ఈగో అంటే మైండే ఇది మోర్ దాన్ మైండ్ కాబట్టి దాన్ని మీరు పరిస్థితి అది క్షేత్రభూమి అహంకారం సంస్కృతం అది ప్రకృతిలో దాన్ని మీరు పరిశీలించాలి పరిశీలిస్తే ఏమవుతుంది మీకు ఈగో పలసబడుతుంది బుద్ధిలో పలసబడుతుంది పలసబడితే రిలేషన్షిప్ లో మీకు ఘర్షణ అనుభవానికి రాదు రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది ప్రేమ అనుభవానికి మీరు అలా చేయకుండా రత్నపు మరక మరకటం పెట్టుకుంటే రిలేషన్ బాగుంటుంది అని అంటారు మంగళం పెట్టుకుంటే రిలేషన్ బాగుండడం వాడికి మతిలేదా నాకు మతి లేదా మా ఇప్పుడు నన్ను విద్యాసంలో పెట్టాలా వాడిని పెట్టాలా మీరే డిసైడ్ మరకటం పెట్టుకుంటే రిలేషన్ బాగుండదు ఏమై మిస్సింగ్ సంథింగ్ చెప్పండి మీరు పెద్దలు చెప్పండి నేను ఏదైనా మిస్ అవుతుంటే ఐఎమ్ విల్లింగ్ టు అండర్స్టాండ్ అలాంటి అలాంటి ఎస్కేప్ ఎస్కేప్ కూడా కాదది ఇది not even escape it is outside muddle headed so అటువంటి వాటిలో శస్త్రధర్మాన్ని శస్త్రధర్మంగా గుర్తిస్తూనే మీరు ఆ సంసార బంధం నుంచి వివరిస్తున్నారు నేను ఇంతలా ఏం చెప్తున్నానంటే మీరు మీ స్వరూపాన్ని మరిచి సెల్ఫ్ కంజక్టివ్నెస్ అంటారు మీ స్వరూపాన్ని మరువడం మూలంగానే సంసార బంధంలో నిలిచి ఉన్నారు ఎప్పుడైతే మీరు మీ స్వరూపములందు నిలిచి ఉంటారో శక్తి చేసిన రూపంగా ఇంకో శత్రజ్ఞ రూపంగా ఉండాలి శత్రాన్ని దర్శిస్తుంటే మీరు శత్రజ్ఞులుగా ఉంటారు మీ స్వరూపం మీరు ఆ స్వరూపంలో నిలిచి ఉంటారో అంతవరకు మిమ్మల్ని ఉంటారని నేను చాలా ఉన్నత స్థాయికి చెందిన విజ్ఞానం దీనిలో ప్రజలు మీరు అనుభవపూర్వకంగా స్వంతం చేసుకుంటూ చూద్దాము అంతతరిది అంత అంటే సరే సరే కానీ వాళ్ళు అతనికి ఆ టాపిక్ అయింది ఆత్మని క్రియాకార సఫలాత్మకాయా స్వత అభావే అభావ ఆత్మత అంటే ధర్మం ఆత్మ నుండి స్వతహాగా స్వతహాగా అంటే తనంత తానుగా క్రియా అనే ధర్మము ఆత్మ నుండి లేదు ఆత్మ నుండి చలనము ఉండదు ఆత్మ నుండి చలనము ఉండదు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా ఉంది అంటే దీపం ప్రకాశిస్తుంటేనే సినిమా ఉంటుంది దీపం ప్రకాశించకపోతే సినిమా ఉండదు దీపం ఉంటే లో కూడా మీకు పవర్ఫుల్ ల్యాంప్ ఒక ప్రకాశిస్తూ ఉంటుంది అది ప్రకాశిస్తేనే సులభం అయితే సులభం ఉంటుంది ఇప్పుడు పూర్వకాలం విగ్రహాలకి మధ్యలో కరెంట్ పోయింది పోతే వాడు ఇంకా కరెంట్ పోతే రాదు ఆ రాత్రికి రాదు వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న పొద్దున్న ఎన్నింటికి తొమ్మిదింటికి వస్తారు ఇప్పుడు అది రిస్టోర్ చేస్తారు ఆ రాత్రి ఎక్కడ పోయిందో కూడా తెలియదు కాబట్టి ఇంకా అలాంటి సినిమా ఉండదు వాడు ఆ పాసులు ఇచ్చి మళ్ళీ రేపు రండి ఇంటికి వెళ్ళాలి చూడకూడదు పొద్దుతులుగా అంటే దీపం వెలగాలంటే కాబట్టి ప్రకాశము ప్రకాశములో చలనం ఉంటుందా అన్నది సినిమా అంటే చలనం ఈ చలనం ఎక్కడ ఉన్నది తెర ఎందు ఉంటుందా తెర ఉండదండి తెర ఎలా ఉందో అలాగే ఉంటుంది ప్రకాశంలో చలనం ఉంటుందా దాని ఎందుకు ఉంటుంది మరి ఎక్కడ ఉంటుంది కూలంగా చూస్తే ఫిలింలో ఉంటుంది సూక్ష్మంగా చూస్తే మీ మనస్సులో ఉంటుంది కాబట్టి ఈ చలనము దేని యొక్క ధర్మము ఆకాశం యొక్క ధర్మం కాదు ఇది తిరిగి యొక్క ధర్మము తిరిగి జరిగిన తిరిగితే ఉంటుంది అయితే మనస్సు యొక్క ధర్మం కరెక్ట్గా తెలుసుకోవాలి కానీ ఫిలిం యొక్క ధర్మం ప్రకాశంలో ఉన్నట్టు కనపడుతోంది కదా మనకి ప్రకాశమే చూపిస్తున్నట్టుగా కనపడుతోంది కదా అలా కనపడుతుంది అలా కనపడుతుంది కాబట్టి పాఠం అవసరం ఉంది ఇలా జరగకూడదు చలనము ప్రకాశం నుండి ఉందా చలన ధర్మము ఉందా లేదు అయితే అదేవిధంగా చలనాత్మక అంటే చలన స్వభావము ఆత్మ చైతన్యం నుండి సాక్షి చైతన్యం నుండి ఉన్నదా లేదు కారక స్వభావం అంటే కారకమై ఉంది కారకము అంటే ఏంటి నేను మిమ్మల్ని ఏదైనా పర్సన్గా మాట్లాడలేదు మాట్లాడేది అనుకోండి అది నేను కర్త అలాగే ఆత్మస్వరూపంలో అటువంటి కర్తృత్వము ధర్మము ఉన్నదా లేదు మీరు నన్ను అనుకోండి అప్పుడు నేను కర్మ అవుతా మీరు కర్త నేను కర్త సో అటువంటి కర్మత్వము అనే ధర్మము స్వరూపంలో ఉందా లేదు నన్ను ఒక పనికి మీరు వాడుకున్నారనుకోండి నేను కరణము అవుతాను అటువంటి కరణత్వం అనే ధర్మము నా ఇంటి లేదు మీరు నాకు దండం పెట్టారనుకోండి నేను సంప్రదానం అవుతా అటువంటి ఆ సంప్రదానత్వం అనేది నా స్వరూపంలో లేదు ఆధారత్వము అనేది నా స్వరూపంలో లేదు ఉపాదానత్వం అనేది నా స్వరూపంలో లేదు ఈ కారకాలేవి కూడా ఆత్మస్వరూపంలో ఉండవు కొన్ని ఫలం ఉంటుందేమో ఇది సాంఖ్యం సాంఖ్యం అది ఇవన్నీ లేదని ఒప్పుకుని ఫలం ఉంటుంది సాంఖ్యులు అలా మాట్లాడతారు సో కొన్ని ఫలం ఏమైనా ఉంటుందేమో స్వరూపంగా ఉంటే అది కూడా ఉండదు కాబట్టి స్వతహాగా ఈ ధర్మము ఏవి కూడా ఆ భక్తి దేశంలో ఉండవు అన్నీ కూడా క్షేత్ర ధర్మములే కానీ అవిద్యయాచ అధ్యారోపితత్వే కేవలము అజ్ఞానము చేస్తే అధ్యారోపితములు అవుతూ ఉంటాయి స్వతంత్రులు అవుతూ ఉంటాయి అజ్ఞానం చేస్తే క్షేత్రము నుండి ఉండే చక్రమునందు ప్రతిందుతో ఉండే ప్రతిందుక అంటే హ్యాపెనింగ్ హ్యాపెనింగ్ ఇంగ్లీష్ చక్ర ఈ కర్మ ఈ క్రియాకలాపం అంతా కూడా క్షేత్రమునందు ప్రతిందుతో ఉంటుంది మనస్సు సంకల్పిస్తుంది అక్కడ క్రియ ముగుతుంది all action originate in thought చైతన్యంలో పుట్టదు ఆత్మ పుడుతుంది యాక్షన్ సంకల్ప రూపంగా పుడుతుంది అక్కడి నుంచి ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతుంది బాహ్యమైన ద్రవ్యాల మొత్తం యాక్షన్ ఎంటైర్ యాక్టివిటీ ఇది శస్త్రధర్మమే కానీ ఆత్మస్వరూపంలో ఉండదు కానీ మనసు ఏం చేస్తారంటే విజ్ఞానం చేత ఆ శస్త్రధర్మాన్ని దాని ఎందుకు ఆరోపించింది విద్యగా అధ్యారోపితే సో కడుపులో మంట తగ్గడానికి అవిపిస్తే అది కంట్లో వెళ్తుంది కాబట్టి కడుపులో కడుపు మంట భజనానికి ఇచ్చిన అరుపు కడుపులో వేసుకుంటే ఏమవుతుంది ఎన్నో పోయే కడుపు అలాగే మంటగానే అరుపు కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ఆత్మస్వరూపం కర్మ యొక్క తత్వాన్ని తెలుసుకునే ఆత్మస్వరూపం నుండి కర్మ లేదు కేవలము అజ్ఞానం కోసమే అధ్యాత్మికమే తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుందంటే ప్రకృతి యొక్క ధర్మంగా కర్మలన్నీ తిరుగుతూ ఉంటాయి రక్తం ప్రసరిస్తూ ఉంటుంది ఎక్కడైనా గమనిస్తే ఆశ్చర్యం వస్తుంది రక్త ప్రసారం ఉంటుంది అంటే అర్థం ఇరవై నాలుగు గంటలు twenty four three five days రక్తం పై నుంచి తిరిగి నిలుస్తాయి పై నుంచి అలా ప్రసరిస్తూనే ఉంటుంది మీరు ఇలాంటివి ఇప్పుడు అప్పుడప్పుడు బయట ఏదైతే ఇన్స్టిట్యూట్స్ లో ఈ వాటర్ స్ప్రౌట్స్ పెడతారు వాటర్ జెట్స్ పెడతారు వాటర్ జెట్స్ పెడితే వాటర్ పైకి అలా జెట్ లాగా వచ్చి మళ్ళీ అక్కడే పడిపోతాయి ఆ పడిన వాటర్ మళ్ళీ జెట్ లాగా రీసైకిల్ అవుతుంది అడుగుల పంప్ ఉంటుంది ఆ పంపు మీరు కొనపడదు అది విధంగా ఒక పంపు అవునండి వాళ్ళు ఏం చేస్తారు మీరు ఆఫీస్ మొదలయ్యే ముందు ఆన్ చేస్తారు ఆ వాటర్ అలా సైకిల్ వేస్తారు ఆఫీస్ బంద్ చేసేసి ఆఫ్ చేసి సరిగ్గా అటువంటి పరిస్థితి జగత్కి ఆ ఆను అప్పు ఉండదు మంచి రోజు పోతూ ఉంటుంది ఇప్పుడు అది అసలు ఇంతకంటే పెద్ద క్రియ ఇంతకంటే నిరంతరమైన క్రియ మరొకటి లేదు చలనం మరొకటి లేదు ఆ చలనం నేను చేస్తున్నాను అని మీరు చెప్పడం కొడుకు కదా తప్పు కదా ఆ చలనం నేను చేస్తున్నాను దాని యొక్క కర్తృత్వం మీ ఎందుకు నేను భోజనం చేశాను నేను చేస్తున్నాను అని మీరు అంటారు భోజనం చేస్తున్నాను అంటే ఏం చేస్తారు ఆ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని నవ్వులు మింగుతారు నవ్వులు మింగడం వరకే నేను కష్టను ఆ పైన మీరు కష్టం అవుతారా ఆ పైన ఏమవుతుందో దాని గురించి కష్టం కాబట్టి ఈ రకంగా ఎక్కడెక్కడైతే అభిమానం ఉన్నదో అక్కడే మీరు కష్టం అవుతున్నారు ఎక్కడ అభిమానం ఉంటే అభిమానం లేని చోట మీరు కష్టం దాన్ని దీని కూడా మీకు తక్కువ నడుస్తూనే ఉంటుంది దానికి మీరు కష్టం ఉంటున్నారా లేదు లేదు గుండె కొట్టుకుంటూ ఉంటుంది అన్నిటి బియ్యాలను కాబట్టి ప్రకృతి కార్యములు ప్రకృతిలో ఈ క్రియలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి దేహంలో వీటికి మీరు కష్టంతో ఉంటుందా ఉండదు మరి దేని ఎందు మీకు కర్తృత్వం ఉంటుంది ఏ ఏ చలనములందు లేక ఏ ఏ క్రియల ఎందు నేను కష్టము అనే అభిమానం మీరు పెట్టుకుంటాను అది ఉందో కర్తృత్వమే ఉంటుంది ఆ సందర్భంలో మాత్రమే అభిమానానికి మరో పర్యాయపడము అజ్ఞానం జ్ఞానం అనగా నేనంటే అభిమానమే అజ్ఞానం అభిమానము అనగా నాది నేను అని తాదాత్మ్యమును పొంది అనాత్మను ఆత్మగా సమకూర్చాలి అదే జ్ఞానం కాబట్టి నేను చేస్తున్నాను అన్నాదంటే వాడు క్షేత్రమునందు ఉండే క్రియను తనపై ఆరోపించుకుంటాడు అవిద్యయాచ అధికారంతో ఎప్పుడైతే మీరు ఈ విధంగా తెలుసుకున్నారో అప్పుడు ఒక సంతోషం వస్తుంది ఏమిటా సంకల్పము ఈ కర్మలు చెయ్యి అని నియోగము నియోగం అంటే ఆర్డర్ అనే విధి అది ఎవరికి ఉద్దేశించి ఉంటుంది ఎవరు తనను తాను చక్కగా భావిస్తాడో వారికి ఉద్దేశించలేదు ఆమె ఎందుకు కర్తృత్వము లేదు అని తెలుసుకున్న జ్ఞానికి కర్మ విధులు నిర్వహించవు కాబట్టి కర్మలు ఎవరిని ఉద్దేశించి నిధించబడతాయి ఆత్మస్వరూప జ్ఞానం లేని వారిని ఉద్దేశించి విధింపబడదు కర్మలను నేను చేస్తున్నాము నేను చేస్తున్నాము అనే కర్తృత్వంతో చేసి వాళ్ళు ఎలా ఎవరు అయి ఉంటారు ఆత్మస్వరూప జ్ఞానం లేని వాళ్ళు అవుతారు ఇప్పుడు ఆ వాక్యం చూడండి విద్యారూపే కర్మాణి అవిద్వత్కర్తవ్యాన్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను అజ్ఞానంలో ఉంటూ మీ స్వరూపంలో లేని కర్తృత్వాన్ని మీపై ఆరోపించుకుని అజ్ఞానంలో కొనసాగుతూ మీరు కర్మలను చేసుకుంటూ ఉంటారా లేక మీ స్వరూపమును మీరు ఎరిగి తన స్వరూపంలో కర్తృత్వము లేదని తెలుసుకుని కర్మబంధం నుంచి బయటపడాలనుకుంటున్నారా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు రెండోది చేద్దాం అనుకున్నట్లయితే ఈ పాఠం మీకు ఒకవేళ ఏ కారణం చేస్తున్నాను రెండో దాని కంగారు లేదు లేదా ఏటో తీసుకుంటామో మళ్ళీ జన్మలో తీసుకుంటామో మీరు అనుకుంటే ఈ పాఠం మీకు అనవసరం మీరు ఏదైనా పురాణ కాలం భజన చేసుకుంటే కూడా ఈ కర్మ ఆత్మస్వరూపము నుండి లేదు ఏ రూపంగానూ లేదు స్వరూపంగా లేదు స్వరూపంగా లేదు కరణముగా లేదు ఏ కారకము రూపంగానైనా క్రియ ఆత్మస్వరూపము నుండి లేదు అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ ఆగిపోవాలని అభిప్రాయం కాదు చేస్తున్న పనులు ఆగక్కల్లా ఇప్పుడు నేను చెప్తున్న మాత్రం మానేయక్కర్లా అని నడుస్తూ ఉంటుంది నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మైకి నాకు తేడా ఏమైనా ఉంది ఈ మైక్ ఏం చేస్తుంది దాంట్లో పడ్డ వాయిస్ని మీకు అందజేస్తుంది ఈ నోరు ఏం చేస్తుంది దాంట్లో పడ్డ వాయిస్ని మీకు ఎక్కడి నుంచి వచ్చింది నా నోట్లోకి ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుండి నుంచి రావాలి కాబట్టి మొత్తం ఈ క్షేత్ర ధర్మమే తప్ప ఇక్కడ క్షేత్రజ్ఞం యొక్క ప్రవేశం ఏది ఆ సంగతి నాకు తెలుస్తూ ఉండాలి అంతే సరిపడు అతను మానేసింది వెళ్ళి కూర్చోవడం కాదు అతను అతను మనం చేపట్లేదు కదా మానేయడం వల్ల చూపిస్తుంది మనం చెప్పట్లేదు కదా అతను నడుస్తుంది నడవనివ్వాలి కానీ దాన్ని నడుస్తూ ఉంటుంది నడిచి నడిచేదాన్ని నడవనివ్వాలి సహజంగా నడిచి నడిచేదాన్ని నడవనివ్వాలి ఈ allowed actions to happy please realize, but you realize that you are not నేను కష్టాలు తెలిసిందండి ఇది శత్రుజ్ఞుడు కాబట్టి శత్రుజ్ఞుడు కర్త కానప్పుడు దశరథుడికి ఈశ్వరుడికి భేదమని చెప్పే హేతు లేదు ఇది ప్రాప్తం ఇలా మనకి సిద్ధించింది సత్యమేవం ప్రాప్తం మీరేం మొహమాట పడద్దు ఇలాగనే మనకి సిద్ధించింది ఏంటంటే క్రియలు కారకములు ఏవి కూడా ఆత్మస్వరూపము నుండి లేదు ఎక్కడైనా కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉందంటే అది కేవలము అజ్ఞానం చేతనే ఉన్నది ఈ కర్మలన్నీ కూడా అజ్ఞానము చేత నేను కర్తను సాధించి వారి కొరకు మాత్రమే విధించబడినది అని మనకు సిద్ధించినది సత్యం అవును అంతే అలాగే సిద్ధించేసింది అదే సత్యం ఏమం దీంట్లో మోమోటమికి ఆవశ్యకము ఆవశ్యకత లేదు మహిమాట పడాల్సిందేమీ లేదు అవసరం ఏదేవ నహి దేహభృతా సుఖ్యం ఈ విషయాన్ని మరింత వివరంగా మేము నహి దేహభృతా సుఖ్యం అనే శ్లోకం దగ్గర నిరూపిస్తాం మళ్ళీ నిరూపిస్తాం ఆ శ్లోకం పద్దెనిమిది అధ్యాయంలో వస్తుంది అనుకుంటాం సర్వశాస్త్రాత్మోపసంహార ప్రకరణీత సమాసేనైవ కౌంతేయనిష్టా జ్ఞానస్యయా పరా ఇత్యత్ర విశేషతో దర్శయిష్యామ ఇంకా విశేషంగా చూపిస్తాము ఈ విషయాన్ని బాగా మళ్ళీ వివరిస్తాము అంతకంటే కూడా వివరంగా మరింత గాఢంగా విశేషంగా సర్వశాస్త్రార్థ ఉపసంహార ప్రకరణంలో నేను నిరూపిస్తాను అంటే సకలమైన గీతాశాస్త్రము యొక్క తాత్పర్యము ఉపసంహారం చేసే ప్రకరణము దాంట్లో ఆ కష్టం దేనికది అది ఎక్కడ ఉన్నది రెండో అధ్యాయంలో ఉంది జ్ఞాన నిష్ఠ యథాప్తో యథా బ్రహ్మ యథాప్నోతి విబోధలో సమాసేనైన కౌంటేయ జ్ఞానస్యయా శ్లోకం కాబట్టి జ్ఞాననిష్ట అనగానేమో మీకు సంగ్రహంగా చెప్తాను సమాసేనంగా ఇంకా ఇప్పుడు ఇంకా సాయంకాలం పాఠం అయిపోయి గంటన్నర పాఠం ఇంకా ఐదు నిమిషాల్లో అయిపోతుందంటే అప్పుడు విస్తారంగా మొదలుపెడితే ఇంకెలా దిగుతుంది కాబట్టి ఇది గీత అయిపోయేప్పుడు మాపంగానే అంటే సంగ్రహంగానే చెప్తారు కానీ ఇంకా వివరంగా ఏం చెప్తారు సంగ్రహంగా చెప్పాడు మూడే శ్లోకాల్లో చెప్పాడు తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి జ్ఞాననిష్టాన శ్లోకాలు ఇక్కడ ముందు సాక్ష్యం ఉన్నారు చాలా లోతైన సాక్ష్యం ఆత్మ జ్ఞాన నిష్ట అంటే ఆత్మస్వరూపము నుండి నిలిచి ఉంది అది ఎటువంటి స్వరూపము కర్తృత్వము భక్తృత్వము కారకత్వ ధర్మములు ఇత్యాదులు ఏవి కూడా దాని నుండి యథాత్మముగా లేవు శుద్ధమైన ఆ చైతన్య స్వరూపములను నిలిచి ఉందిట అని టాపిక్ అక్కడ ఆ సందర్భంలో అక్కడతో శాస్త్రం ఉత్సంహారం అయిపోతుంది ఆ సందర్భంలో మేము మరింత వివరంగా ఈ అంశాన్ని చర్చిస్తాము ఇక్కడే చెప్పచ్చు కదా పోనీ ఇక్కడే చెప్పచ్చు కదా అలా బహు ప్రపంచ ఇక్కడ చాలా చెప్పడం ఉంది ఇంకా మరింత విస్తారంగా ఇక్కడ ఇప్పటికే చాలా అయింది ఇంకా దీన్ని విస్తరింపజేయడం అవసరం ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతాము ఆ యా సందర్భాల్లో ఆ రెండు సందర్భాల్లో మరొక విధంగా ఇక్కడ చాలు అని అనుకోవడం చేత ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అది శ్లోకం శ్లోకం అనేది కాదు तद्दयोगप्रभावश्च తత్తమాసేన మే శృణు ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవాలి మీ ముందు ఏం చెప్పబోతున్నారు దసరాన్ని గురించి దసరాన్ని గురించి చెప్పడం ఎందుకు చూస్తున్నాండి దస్త్రమును దస్త్రముగా గుర్తుపట్టేస్తే దస్త్ర ధర్మములను మనం తన స్వరూపముపై ఆరోపించుకోవడం మానేస్తే ఇది చేయాల్సింది లేదు అనే మిగిలి ఉంటారు ఎక్కడ ధర్మములను తనపై ఆరోపించి ఆరోపించుకుంటారు సంసారం వచ్చింది క్షేత్రధర్మములను క్షేత్రధర్మములుగా గుర్తుపట్టేస్తే ఇది ఎలాంటిదంటే కళలో వీరికి పాము కనపడదు పాము పెద్ద పిల్ల కనపడదు మీద పడ్డానికి సిద్ధంగా ఉంది కదా ఎప్పుడు భయపడిపోతూ ప్రాణ భయంతో ఒలికిపోతూ ఉంటాడు నైట్ మేర్ అంటారు ప్రాణ భయంతో ఒలికిపోతూ ఉంటాడు ఆ నైట్ మేర్ నుంచి బయటపడి పారిపోతుంది ఈ పెద్ద పులి ఇది కావాలా అని తెలుసుకుంటూ ఇదేం చేయొచ్చు లేకపోతే ఆ కనబడుతున్న అనుభవము ఈ అనుభవం అంతా కూడా ఇది కావా కాబట్టి ఆ ఇంటెన్సిటీ ఇదేం చేయట్లేదు ఇప్పుడు పద్ధతులు ప్రపంచంలో దాని ఉనికి ఎందుకంటే అది ఆత్మస్వరూపంలో భాగం కాదు అజ్ఞానం చేత కల్పితం అదేవిధంగా క్షేత్రధర్మమును క్షేత్రధర్మము అని తెలుసుకుంటే మీరు ఆ క్షేత్ర బంధం నుంచి విముక్తులేదు కళను కళగా ఎదిగిన మరుక్షణం ఆ కళ యొక్క సుఖ దుఃఖములు మిమ్మల్ని చేస్తుంది దానికోసం మీరు కర్మలు చేయక్కర్లేదు మొత్తం ఇటువంటి పరిగెత్తక్కర్లేదు ఏమి చేయలేదు అలాగే తలగా గుర్తిస్తే సరిపడుతుంది అది వినాం కాబట్టి క్షేత్రధర్మములను క్షేత్రధర్మములుగా గుర్తిస్తే అది వినా అదే శరీరంలో వ్యాధి ఉందనుకోండి ఈ వ్యాధి నా స్వరూపము కాదు ఇది క్షేత్రధర్మము అని తెలుసుకుంటే సరిపడుతుంది మందు మందులు వేసుకోవాలండి మందు మందు మీరు వేసుకుంటారా దేహానికి వేస్తారా ఉద్యోగం ఎన్ని వేసుకుంటారు మరి రెస్ట్ తీసుకు అవి తీసుకుంటారు అన్నీ నడుస్తాయి అందువల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు ఈ జ్వరం వచ్చిందనుకోండి ఏమంటుంది అది జ్వరం వస్తే అంతకంటే భాగ్యం మరొకటి లేదు ఎందుకంటే అన్ని పనులు మానేసుకోవచ్చు కొంత విశ్రాంతి కాబట్టి వ్యాధి ఉంటుంది వ్యాధి ఉంటుంది ఎవరికి ఉంటుంది ప్రతినిధులకు ఉండదు విశ్రాంతి ఉంటుంది ఎంత క్లియర్ తెలుసుకోవాలి అది వ్యాధి వచ్చాక తెలియదు వ్యాధి రాకముందే తెలియదు వ్యాధి రాకముందే దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉంటే ఆ దేహంలో ఉన్నటువంటి ఆనుపానులు మీకు తెలుసుకోవాలి మీరు సాక్షిగా దర్శిస్తూ తెలుసుకోవాలి ఒక ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు దేవాలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు చేసినప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి సాష్టాంగ నమస్కారం చేశారు చూసేప్పుడు ఆయనకి ఆ నడుములో ఎక్కడో ఒక చోట నొప్పి ఉన్నట్టుగా నొప్పి మామూలుగా వస్తోంది అది ఆ పర్టికులర్ స్పాట్ లో ఉన్నట్టుగా ఆయనకి అనుభవం కలిగింది వెంటనే ఇంటికి వెళ్ళి ఆ స్పాట్ ఇప్పుడు విచ్చిపోతుంది మొత్తం మీద నడువంతా నొప్పి పుడుతోందని కాకుండా ఆ స్పాట్ ఏదో కొంత ఆయుష్యం కాస్తుంటే కష్టాలు కష్టాలు లేదు ఎంత లాభం లేదు అలాగే మీరు ఇలాగా యథార్థంగా కూర్చుని కలుపుకుని దేహాన్ని మీరు పరిశీలించారనుకోండి మీరు ఆ దేహం యొక్క రహస్యం అర్థం అప్పుడు మీరు దేహం మీద మీకు ఒక కమాండ్ నిర్మాణం అవుతుంది ఇది దేహము తర్వాత ప్రాణము శ్వాస కొంచెం ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి దేహము తేలిక ఈజీ ఫస్ట్ క్లాస్ శ్వాస ఇంకొంచెం డిఫికల్ట్ మనస్సు చాలా మనస్సుని వాచ్ చేయటం ఇది డిఫికల్ట్ అంటే ఇట్ ఈజ్ ఈ రెండింటి కంటే డిఫికల్ట్ యూ రకాలు కాబట్టి దేహము ప్రాణము మనసు భగవాన్ బుద్ధుడు శ్వాసను ఒక కొన్ని నెలల పాటు ఆయన శ్వాస వల్ల దర్శిస్తూ ఉంటాడు అదే ఆయన యొక్క ధ్యానం ఉంటుంది వివిధ భక్తుల కూర్చుని చేసిన ధ్యానాలు ఉన్నాయి నాలుగో ఐదో భగవాన్ బుద్ధుడు దాంట్లో మొట్టమొదటిది శ్వాసను పరిశీలించాలి శ్వాసనల్లా పరిశీలించాలి అంటే మీరు మీరు ఏమంటారు ఏమైంది శ్వాసలో ఇన్ని అవుతాయి అర్థం అంతరంగండి అదే మీరు పరిశీలించి ఆ శ్వాస the entire secret of life and death దాంట్లో ఉంటుంది entire secret of life and death మీకు లైఫ్ అంటే ఏమిటో తెలియదు డెత్ అంటే ఏమిటో తెలియదు ఆ సీక్రెట్ అంతా శ్వాసలో ఉంటుంది మనస్సును పరిశీలిస్తే సుఖ దుఃఖములు వాటి చేత నిర్మాణమయ్యే సంసారము ఆ మొత్తం సీక్రెట్ అంతా మనస్సులో ఉంటుంది అది రిలీజ్ చేస్తుంది కానీ సీక్రెట్ బయటపడుతుంది మీరు పరిశీలిస్తారు కాబట్టి ఈ క్షేత్రమును తెలియవలము క్షేత్రజ్ఞుడిగా నిలిచి ఉండగలుగుతారు క్షేత్రమును తెలుసుకోవాలి క్షేత్రమును క్షేత్రముగా లిఫ్ట్ పక్కన అభ్యాసం చేయాలి దానికి సో ఆ శక్తి మొదలవుతోంది ఒకసారి ఇదం శరీరం ఇత్యాది శ్లోకోపదిష్ట క్షేత్రాధ్యాయాత్మ సంగ్రహశ్లోక అయముపన్యస్యతే ఈ భాష్యానికి ఈ అధ్యాయానికి క్షేత్రాధ్యాయము శ్రద్ధల గురించి బాగా చెప్తారు శ్రద్ధల గురించి మీరు బాగా తెలుసుకోవాలి తెలియదగ్గదంతా శ్రద్ధల గురించే ఆత్మ గురించి తెలుసుకోదు ఎందుకంటే ఆత్మ గురించి తెలుసుకుంటే మీరు ఆత్మ నిజంగా భిన్నమైపోతుంది కాబట్టి శ్రద్ధల గురించి తెలుసుకుంటారు ఆత్మస్వరూపులై ఉంటారు ఓకే కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనాత్మను అనాత్మగాతీయుతయే ఆత్మజ్ఞానం the knowledge of what all is not the self the knowledge of what all is not the self is call self అర్థమైందండి సరిగ్గా అనాత్మను అనాత్మగా తెలియట ఆత్మజ్ఞానం అంటాడు అదైతే ఇంకా ఆత్మ దగ్గర ఏముంటుంది ఆత్మ దగ్గర జ్ఞానం ఏముండదు ఆత్మ ఇందుకయే ఆత్మస్వరూపుడు ఇందుక కానీ ఆత్మజ్ఞాన్ని నిష్ఠ బ్రహ్మ కాబట్టి మీరు తెలియట అనే ప్రాసెస్ లో ఏముంటుంది ఆత్మ ఉండదు తెలియబడేది ఆత్మ ఉండదు తెలియబడేది ఏమిటంటే నాత్మను అనాత్మగా తెలియట ఇది అనాత్మ ఎప్పుడైతే అనాత్మను అనాత్మగా తెలుస్తారో తత్వము శుద్ధముగా మిగిలి ఉంటుంది అంటే అజ్ఞాన కల్పితమైన అధ్యాపకము ఏమీ లేకుండా మిగిలి అలా ఉండడమే ఆత్మ అదే జీవన్ముక్తి anyway so the point is ఈ మొత్తం అధ్యాయానికి శస్త్రాధ్యాయము అని ఒక పేరు పెట్టారు దీనికి శస్త్రాధ్యాయం అంటున్నారు ఈ శస్త్రాధ్యాయము ఎలా మొదలైంది ఇదం శరీరం కౌంటేయాన్ని మొదలైంది ఈ శస్త్రాధ్యాయం ఈ శస్త్రాధ్యాయము యొక్క తాత్పర్యం ఏదైతే కలదో అంటే శస్త్రమును శస్త్రముగా గుర్తుపెట్టుగా దాని యొక్క సంగ్రహ శ్లోకాన్ని మనకి ఇంకా ముందు చెప్పి ఇది కొత్తాధ్యాయం కొత్తాధ్యాయం ఆ శ్లోకము ఉపన్యసించబడుతుంది ఎలాగా ఎలాగా ఉపన్యసిస్తున్నారు అలా మొదలుపెట్టి శ్లోకం అదే కదా మరి అలా మొదలుపెట్టి ఆ క్షేత్ర తత్వాన్ని నిస్సంగ్రహంగా చెప్పడానికి శ్రీకృష్ణుడు వారు పూనుకుంటున్నాడు సో ఎందుకు అలా చేయడం ఎందుకు అలా చేయడంటే అర్థస్య ఎందుకంటే ఎందుకంటే శ్రీకృష్ణుడు విస్తారంగా ఒక టాపిక్ ని చెప్పాలంటే వ్యాఖ్యాలు వివరంగా ఒక టాపిక్ ని చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు శాస్త్రము అనే ఆయన వివరంగా చెప్పాలనుకుంటున్నాడు సో మహాభూతాన్ని అధికారాన్ని వదిలిపెట్టారు తర్వాత అమానుష్మ మతం పుస్తకం కూడా గురించే చెప్తాడు ఇంత కూడా మనుషుల యొక్క అయోపాత్మికధర్మాలను చెప్తారు అది కూడా చక్రం కాబట్టి ఆ క్షేత్రతత్వాన్ని వివరించబోతున్నారు మీరు విస్తారంగా చెప్పబోతున్నారు ఎప్పుడైనా సరే మీరు విస్తారంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్పబోతే ఆ చెప్పబోయే దాన్ని సంగ్రహంగా చెప్పడము యుక్తియుక్తముగా ఉంది న్యాయ యుక్తియుక్తముగా ఉంది నేను మీకు గంట సేపు ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను అనుకోండి సుమారు యాభై రూపాయలు చూడండి మీరు చెప్పారు ఇంటికి పట్టండి నేను ఒక గంట సేపు మాట్లాడతాను ఈ గంట సేపు దీని గురించి మాట్లాడతాను తీసుకొచ్చి ఆ తర్వాత టాపిక్ ప్రవేశిస్తే పద్ధతి కాదు ఇందుకోసం శ్రీకృష్ణుడు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తే ఈ యొక్క శ్లోకాన్ని ఆయన ఉపన్యసిస్తున్నది संयुक्त यादृक्ष यत्विकारी यतत्ययते स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु మే అంటే షష్ఠి ఏకవచనం కానీ పంచమిలోకి మార్చుకోవాలి కొంచెం సందర్భాన్ని బట్టి విభక్తులలోకి మార్చుకుంటూ ఉండాలి మే అంటే మత్ నా నుండి ఇదిను వినుము నేను చెప్తాను వినవయ్యా నేను చెప్తూనే ఉన్నాడు ఈయన వింటూనే ఉన్నాడుగా మళ్ళీ నేను చెప్తాను వినవయ్యా నేను కన్నాం అంటే చూడు ఒక హెచ్చరిక కొంచెం జాగ్రత్తగా ఓపిక శ్రద్ధ పెట్టి వినండి ఓపిక పెట్టి వినండి కంగారు పడుతుంది ఓపిక పెట్టి వినండి నేను చెప్తూ ఉంటుంది అంటే సిమిలర్ చూడాలి ఎందుకంటే అర్జునుడు మనస్సు నిలబడాలి కదా ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు మనస్సు అది కొంత శిథిలమవుతుంది అంటే కొంత అలసత అలసతను పొందుతుంది ఎందుకంటే మనస్సుకి విషయాన్ని గాఢంగా పరిశీలించుకున్నట్టు ఇస్తుంది గాఢంగా పరిశీలించుకుంటూ ఇస్తుంది ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం ఉంటుంది తప్ప గాఢంగా పరిశీలించే ఇస్తుంది మీరు ఎలా కూర్చుంటారు కాప్త విద్యార్థి కూడా ఉన్నాడు వాడికి ఐదు వందల కోట్లు ఉన్నాయి వాడేమో యుద్ధానికి వెళ్ళాడు ఆయనేమో గొడవలు పెట్టి నాకు చేసింది మరి చేసేది లేకపోతే కొంత థ్రిల్ కొంత బీభత్సం కొంత ఏవేవో అనేక రకాల అలా అలాగా నడువాల్సి ఉంటూ ఉంటాయి దాంట్లో మనస్సుకి మనస్సుకి మీరు ఏం కష్టమైపోవాలి కాస్త ఈ పేర్లన్నీ మీరు విన్న పేర్లే కాకవి లాంటివి లేక రావణం లేక అభిరావణుడు మైరావణుడు కొంత ఇచ్చేది చేరో కదా దాంట్లో మీరు మనస్సుకి మీకు పదులు ఏమి ఉండదు ఉన్న పదులు కూడా అక్కర్లేదు ఉన్న పదులు కూడా మానేసి అలా బ్లాంక్గా ఉండిపోతుంది అందువల్ల అక్కడ హెచ్చరిక హెచ్చరిక చేసినా ఒకటి చేసుకోవాలి అది చేసినప్పుడు ఇంకా హెచ్చరిక నేను ఒకదాన్ని చెప్తున్నాను ఇంకా హెచ్చరిక ఎలా ఇచ్చేయాలి వినోద కార్యక్రమాలు అలా కాదు రాజంగా పరిశీలించడం అవసరం ఎందుకోసం అని మధ్య మధ్యలో హెచ్చరిక చేస్తూ ఉంటాడు సావధానరూపము ఇది సంగ్రహంగానే చెప్తాను విస్తారంగా చెప్పి ఇసుకను సమస్యైన సంగ్రహంగానే చెప్తాను వినముగా ఏమిటి చెప్తావు ఆ క్షత్రం గురించి చెప్తాను క్షత్ర ఒక జ్ఞానం అన్నాడు కదా క్షత్రము యొక్క జ్ఞానం క్షత్రము యొక్క జ్ఞానము క్షత్రజ్ఞుని క్షత్రజ్ఞ జ్ఞానం చెప్పేదే ఉంటుంది క్షత్రము చెప్పేదే ఉంటుంది ప్రకృతిని చెప్పిదే ఉండదు కాబట్టి ఆ క్షేత్రం గురించే చెప్తాను యాదృక్ష సో ఆ క్షేత్రం అసలు ఏమిటి క్యా అది యాదృక్ ఎటువంటి స్వభావమును కలిగి ఉంటుంది ఆ క్షేత్రము ఎటువంటి స్వభావమును కలిగి ఉంటుంది అంటే అర్థం ఏమిటి అది నిర్వికారియ అయితే సవిక వికారములు గలదియా దాని ముందు వికారములు ఉంటాయి కర్మ ప్రకరణ చెప్పుకున్నాం కదా కర్మ అంటే వికారం కారకాలన్నీ వికారములే స్త్రీలో అన్వయిస్తాయంటే వికారం చెందకుండా ఎలా అన్వయిస్తాయి కాబట్టి యాదృక్ అది ఎటువంటిది అంటే దాని ముందు ఆ క్షేత్రము వికారములు గలదియా లేక నిర్వికారమా వికారములు లేనిదియా ఒకవేళ వికారములు గలది అన్నట్లయితే ఎటువంటి వికారములు గలది యత్ ఇస్వికారి యద్వికారి యాదృశే యత్ తర్వాత కారణ కార్యం ఇది వికారములకు సంబంధించిన వరంలో యాదృశు యద్వికేతు యద్వికారి యాదృశు యద్వికారి యాదృశు అది సవికారమా నిర్వికారమా ఒకవేళ సవికారం అయితే యుద్ధికారి దాంట్లో ఉండే వికారములు ఎలా ఉంటాయి ప్రకృతిస్వరూపంగా ఉంటాయా ప్రకృతిస్వరూపంగా ఉంటాయా ఎలా ఉంటాయి వికారములు ఆ రెండు ప్రశ్నలు వికారములు ఇంకా తర్వాత ఎక్కడ ఎసే అది కారణ భావానికి చెందిన ప్రశ్న మీరు కంటిన్యూస్ కదా అంటే ఉపాదాన కారణం ఈ చక్రము ఎక్కడ దేని నుంచి చెప్పింది ఏ ఉపాదానం నుండి చెప్పింది దర్శనమునకు ఉపాదానం లేదు కాబట్టి ఇప్పుడు భయం ఉందనుకోండి ఈ భయం ఉన్నది నాకు ఈ భయమునకు ఉపాదానం ఏమి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి ఉపాదానం ఏది ఇది దుఃఖం ఉందనుకోండి ఈ దుఃఖములకు ఉపాదానం ఏమి ఎందుకు వస్తుంది వస్తుంది నాకు అంటే వాడు ఎవరో తీసుకురాడు జనరల్ మనకి వచ్చి దుఃఖాలు అలాగే ఎవరో తీసుకురాడు ఉన్నది లేకపోతే నన్ను చూసి నవ్వలేదు వాడు ఏడుపు ఏదో ఉంటాడు నేను చూసిన వాడు సంసారి కదా నువ్వు చూసి ఏం నవ్వుతాడు నవ్వు అంటే నవ్వు ముఖానికి పులిగితోనే నవ్వలేదు అని మీరు కంప్లైంట్ చేయాలి ఓకే మిమ్మల్ని చూసి నవ్వలేదు correct is the train to result how అంటే రిసల్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు లేకపోతే వాడి ఇబ్బందులు వాడు ఉన్నాడు హౌ తెలియజేయాలి కాబట్టి మీకు మనస్సులో దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖానికి ఉపాదానం ఏమి వాడు వాడు ఉపాదానం ఎలా అవుతాడు వాడు ఉపాదానం అవ్వడు వాడైతే నిమిత్తం అవుతాడు ఉపాదానం అవ్వడు ఉపాదానం ఏదో తెలిసిన మీ లోపల ఉన్న అహంకారం ఇప్పుడు వర్షం పడితే మొక్క అంకురించింది విత్తనం అంకురించింది అంకురానికి ఉపాదానం అంటే వర్షమా అంకురానికి ఉపాదానం వర్షం కాదు వర్షం నిమిత్తం ఉపాదానము బీజ శక్తి బీజము ఇదే రకంగా మనకి దుఃఖం వచ్చింది కదా ఆయన నిమిత్తం ఇటువంటి నిమిత్తం మహా అయితే నిమిత్తం అవుతాడు ఇంకా అంతకంటే ఏమీ అవ్వదు దుఃఖమునకు ఉపాదానము అహంకారము it's moment of ego ego ego is moment అంటారు ఈగోస్ మూమెంట్ ఇది ఈగోస్ మూమెంట్ నేను తెలుసుకుంటే దుఃఖం పోతుంది ఫిజికల్ ఫ్రీ ఫిజికల్గా తయారవుతారు మనుషులు చాలా కాన్షియస్గా ఉంటారు చాలా జటిలంగా ఉంటారు ఎందుకో లక్ష తొంభై కంప్లైంట్స్ ఉంటాయి చాలా జటిలంగా ఉంటారు చాలా కంప్లైంట్స్ ఉంటాయి ఎందుకో ఉంటారు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నలు సమాధానాలు దాంట్లో ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలు ఉంటే అయ్యే ఎంత గాఢంగా సంసారంలో ముందు ఉన్నారా